ततः विविक्तसेवी लघ्वाशीयतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यम् वैराग्यम् समुपाश्रितः विविक्तसेवी अरण्य नदी पुलिन गिरि गुहादीन् विविक्तान् देशान् सेवितुम् शीलम् अस्य इति विविक्तसेवी लघ्वाशी लघ्वशनशीलः वियुक्तसेवा लघ्वशनयोः निद्रादिदोषनिवर्तकत्वेन चित्तप्रसादहेतुत्वात् ग्रहणम् यतवाक्कायमानसो वाक्च कायश्च मानसम् च यतानि संयतानि यस्य ज्ञाननिष्ठस्य स ज्ञाननिष्ठो यतिः यतवाक्कायमानसः स्यात् एवम् उपरतसर्वकरणः सन् ధ్యానయోగపరో ధ్యానం ఆత్మస్వరూపచింతనం యోగ ఆత్మవిషయే ఏకాగ్రీకరణం తౌ ధ్యానయోగ పరత్వేన కర్తవ్యౌ యస్య స ధ్యానయోగపరః నిత్యం నిత్యగ్రహణం మంత్రజపాద్యన్యకర్తవ్యాభావప్రదర్శనార్థం వైరాగ్యం విరాగభావో దృష్టాదృష్టు విషయూ వైతృష్ణ్యం సముపాశ్రిత సమ్యగుపాశ్రితో నిత్యమే ఇత్యర్థః